అటువంటి మీకు మళ్ళీ అసాధ్యాల మీద ఆసక్తి కలుగుతుంది అని ఒక ప్రశ్న వేసుకుంటాడు ఇక్కడ విషయం ఏంటంటే ఒకసారి ఎవరో తెలుసుకున్న తర్వాత విషయం యొక్క స్వరూపం అర్థమైన తర్వాత ఆత్మ యొక్క తత్వం అర్థమైన తర్వాత దృశ్యం అంతా అసత్యం తెలిసిన తర్వాత మళ్ళీ ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు అని అడుగుతారు అవినాశన ఆత్మానం ఏకం విజ్ఞాయ తత్వత తవాత్మజ్ఞస్య ధీరస్య కథం అర్థాత్మనే రసి ఇక్కడ అర్థము అని చెప్పేసంటే కేవలం ధనము కాదు ధర్మ అర్థ మోక్షములు నాలుగు కూడా అర్థములే వీటిల్లో మోక్షోపాధికరిగా కూడా తప్పే మోక్షము పట్ల కూడా ఉండని ఉండనవసరం లేదు ఆసక్తి ఉండనవసరం లేదు ఇప్పటికే ప్రతిదీ కూడా దేహోపాధిగా లోక న్యాయంలో ఏర్పడినప్పుడు ఈ లోకంలో అతీతమైన ఒక మూల స్థితిలో నేను అర్థమైనప్పుడు ఈ దృశ్యం అంతా కూడా అబద్ధం చేసుకున్నప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా కేవలం కొన్ని తరంగాల మాత్రం వస్తుంది అని తెలుసుకుంటున్నప్పుడు నువ్వు ఎందువల్ల ఇబ్బంది పడుతున్నావు మళ్ళీ తిరిగి ఎందుకు జీరుడమై ఉంది మళ్ళీ అజ్ఞానంతో దీన్ని బట్టి ఆసక్తి కలుగుతున్నారు అనే ఒక ప్రశ్న వేసుకుంటున్నారు అవినాశనం ఆత్మానం ఏకం విజ్ఞాయకత్వత నిన్ను నీవు అవినాశివి నాశనం లేని వాడివి అని తత్వగా తెలుసుకున్న తర్వాత ఆత్మజ్ఞ కథ మధ్య జనేరగి నీవు ఆత్మజ్ఞుడివి నీరుడివి నీవంటే ఎవరో తెలుసుకున్నావు తెలుసుకున్న వాళ్ళు ఎందువల్ల మళ్ళీ తిరిగి ఆ కార్యంలోకి వచ్చావు అంటూ మళ్ళీ తిరిగి ఆత్మా ఆత్మాజ్ఞానాలహో ప్రీతి విషయ భ్రమగోచరే జ్ఞానతో లోకో యథారజి భ్రమణ ఆత్మాజ్ఞానాదహో ప్రించర్ విషయ బ్రహ్మగోచరే ఆత్మాజ్ఞ ఆత్మాజ్ఞానం వల్ల ఆత్మ తెలుసుకోకపోవడం వల్ల విషయముల ఎందు బ్రహ్మగోచరమైనటువంటి ప్రీతి కలుగుతుంది ఎలాగైతే ఒక ముష్టిపు చెప్పని వెంటనే భావిస్తున్నాము అదే రకమైనటువంటి స్వరూప జ్ఞానం ఇక్కడ కలుగుతుంది అని చెప్పేసాను చెప్పండి ఒకసారి ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత మళ్ళీ అజ్ఞానంలోకి రావాల్సిన పని లేదు ఇవన్నీ కూడా ఈ విషయ భ్రమ అనేటువంటిది అజ్ఞాన సంబంధమైనది అని చెబుతూ విశ్వం స్ఫురతి యత్రేదం తరంగా యువసాగరే సోహమస్మీది వ్యజ్ఞాయతిం కిం దీన ఇవ ధావసి విశ్వం స్మరతి ఎత్రేదం తరంగా ఇవ సాగరే సముద్రంలో తరంగాల్లాగా ఈ విశ్వం అనేది పడుతోంది లేస్తోంది ఈ గర్గచ్చ ప్రతిగర్గచ్చ పుట్టుక మరణము మరల పుట్టుక ఈ జనమరణ ప్రక్రియను కూడా కేవలం తరంగా ఇవ ఆ തരംഗായതി చైతన్య ఆ తరంగం వల్ల చైతన్యం ప్రవర్తిస్తోంది అది తెలుసుకున్న తర్వాత సోహం అస్మీకి విజ్ఞాయ నేను సోహమే అయినాను అనే భావన కలిగినప్పుడు అదే నేను అనే భావన కలిగినప్పుడు దీన ఇవ ధావసి ఒక దీనుడికి మళ్ళీ నిరాధారకు మళ్ళీ ఉపాస లేని వాడికి మళ్ళీ ఇంకో ఉపాధిని వెతుక్కుంటూ పరిగెత్తున్నట్టుగా ఎక్కడ పరిగెత్తుతావు అని ప్రశ్న వేస్తున్నాడు ఇక్కడ అంటే ఈ మూడు శ్లోకాల ప్రధాన ఉద్దేశం ఏంటంటే నీవు అవినాశనివి అని తెలిసినప్పుడు అవినాశి అని అర్థమైనప్పుడు నీకు ధర్మార్థకామ మోక్షముల పట్ల అవసరం లేదు అంతేకాకుండా నీవు అజ్ఞానం ఆత్మజ్ఞానం పొందనప్పుడు మాత్రమే Hmm. చిత్తురంజన భ్రాంతి లాంటి మరుమరీచిక భ్రాంతి చిత్తురంజన భ్రాంతి రజసత్వ భ్రాంతి లేని భ్రాంతులు పొందుతుంటావు hmm. నీవు నేను తెలుసుకున్న తర్వాత hmm. ఈ విషయం అంతా కూడా నీకు కేవలం ఒక తరంగ న్యాయం ద్వారా అర్థమవుతున్నప్పుడు ఈ తరంగాలు సముద్రంలో పనిచేసేవే తప్ప వాటి సముద్రం స్థితి ఏమాత్రం మార్చలేమని అర్థం చేసుకున్నప్పుడు సముద్రం వరకు తరంగం వరకు సముద్రం లేదు అని తెలుసుకున్నప్పుడు అసలు నువ్వు ఏ రకంగా అవగాహన చేసుకుంటున్నావు అని ప్రశ్నిస్తున్నారు ఎందువల్ల ఈసారి ప్రశ్న ఇవ్వాల్సి వస్తుందంటే నీవు సుందరమైనటువంటి చైతన్యాన్ని తెలుసుకున్నావు ఆ చైతన్యం యొక్క స్వరూపం కూడా చాలా గొప్పది ఆ చైతన్యం యొక్క స్వరూపము శూన్యం యొక్క స్వరూపము నీకు అర్థమైన తర్వాత నీ దృశ్యం పట్ల అనాసక్తిని పెంచుకోవాల్సిన ఆసక్తి అవసరం లేదు హిత్వాతి శుద్ధ చైతన్యం ఆత్మానమతి సుందరం ఉపస్థేత్యంత సంసత్వ మాలిన్యం అధిగచ్చది అటువంటిప్పుడు ఎంతో వాడు తెలుసుకోని వాడు మాత్రమే వాడు సమీపమైనటువంటి విషయాలను తెలిసిపోతాడు అటువంటిప్పుడు మిగతా వాడు ఎందుకు శుద్ధ చైతన్యం ఆత్మానమతి సుందరం Hmm. ఆత్మను ఎంతో సుందరమైనటువంటి శుద్ధి చైతన్య స్వరూపమైనటువంటిగా తెలుసుకున్నప్పుడు hmm. తెలుసుకున్నప్పటికీ hmm. సమీపంలో ఉన్నటువంటి అత్యంత సంసక్తి కలిగించే మాలిన్యాన్ని ఎందుకు చెప్పుకుంటావు కాబట్టి నువ్వు అన్ని విషయాల్ని సమానంగా అర్థం చేసుకో అన్ని భూతాల్లోనూ నువ్వే ఉన్నావు ఆత్మవత్ సర్వభూతాన్ని అన్న సూత్రాన్ని ప్రతిపాదన చేస్తూ సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని మునేర్జానాత్ ఆశ్చర్యం మమత్వం అనువర్తతే ఇక్కడ మునే జాత మునే జాత జాతాతం ఆశ్చర్యం మమత్వం అనువర్తతే మునికి మమత్వం అనేటువంటిది అనువర్తించడం ఆశ్చర్యం అవుతుంది అది ముని అనే మాట ఎందుకన్నాడు అసలు ముని అంటే ఏమిటి ఇక్కడ మొదటిసారి మునియన పదం వాడడం జరిగింది ఈ మునియన పదం ముందు వాడలేదు అంటే ప్రవృత్తి చేసినా నువ్వు ఏదో ఒకదానికి కట్టుబడి ఉంటావు నివృత్తి చేసినా ఏదో ఒకదానికి నుంచి విడుదల పొందాలనుకుంటావు విడుదల పొందాలనుకోవడంలో కూడా నివృత్తి ఉంటుంది కాబట్టి నీ మోక్షం కూడా బంధాన్నే సూచిస్తుంది పరోక్షంగా మోక్షేచ్ఛ అందుకే భగవద్గీత క్లియర్ గా చెబుతూ కర్మకు నువ్వు కర్తవు కానుకున్నప్పుడు కర్మ సన్యాసము కర్మ త్యాగము ఎంత అవసరమో ఏ విధంగా అయితే నువ్వు నిత్య సన్యాసిగా ఉండగలవో దేన్ని ద్వేషించవు కోరుకోవో అదే రకంగా మోక్షము పట్ల కూడా ఇచ్చే ఉండదు అని మోక్ష సన్యాస యోగాన్ని కూడా ప్రతిపాదన చేస్తోంది భగవద్గీత అదే ప్రమాణంలో మనం వెనక్కి వెళ్ళి చూసినట్టయితే నీవు ఎప్పటికే ప్రపంచంలో ఆత్మదే అని చెప్పేసి తెలుసుకున్నప్పుడు సౌందర్యం అంతా నీవే అని తెలుసుకున్నప్పుడు నీ రూపం వికారమే అని అర్థమైనప్పుడు మూలము నేనే ఉన్నా అని తెలుసుకున్నప్పుడు నీకు ఇంకా ఎందుకు మాలిన్యం పట్ల నీకు కావు నువ్వు అప్పటికే పరిశుద్ధుడై ఉన్నావు ఈ పరిస్థితిలో నీవు అపరిశుద్ధమైనటువంటి చీర పట్టి సంబంధాన్ని నిర్మించుకుంటున్నావు పెంచుకుంటున్నావు కాబట్టి నీవు అన్ని భూతాల్లోనూ నేనే చూస్తున్నావు ఎప్పటికే ప్రవృత్తి నివృత్తులు అంతరిస్తాయో నేను నువ్వు అంతరించి కేవలం అన్నింటి అదే కనపడుతుంటుంది అదే దాన్ని సర్వ విశ్వదర్శనం అంటాం విశ్వరూప దర్శనం అంటాం విశ్వరూప దర్శనం అంటే అన్నింటా ఆ బోధాన్ని చూడటమే ఆ మూలం ఉందని గుర్తెరగడం విభూతి యోగము దాని జ్ఞానచక్షుల ద్వారా దర్శించడం విశ్వరూప సందర్శన యోగము ఈ రెండింటికి ఉండే పరస్పర సంబంధాన్ని అర్థం చేసుకోవడం కోసమే అప్పుడే నీకు స్వస్వరూపానుసంధానం వీలవుతుందని చెప్పడం కోసమే నీకు ఆత్మజ్ఞానం అవసరం అవుతుంది అటువంటిప్పుడు నువ్వు ఆత్మజ్ఞానం పొందిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు దాని వైపు వెళ్ళాల్సిన పని లేదు ఆ విషయం నువ్వు మర్చిపోవద్దు అనే మాట చెప్పారు ఇక్కడ కాబట్టి ఈ శ్లోకాల్లో వచ్చేటువంటి ఐదు శ్లోకాల్లో ఉన్నటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే మనకు ఈ ఐదు శ్లోకాల్లోనూ కూడా మొట్టమొదటిగా తీసుకుని నీవు కేవలము కూడా జ్ఞానాన్ని పొందిన వాడివి ఆత్మజ్ఞానం పొందిన వాడివి అటువంటిప్పుడు మీకు పంచ మీకు ధర్మార్థ మోక్షమైన చతుర్విధి పురుషార్థాలతో సంబంధం లేదు అందుకే దీనే పతంజలి యొక్క సూత్రాల్లో పురుషార్థ శూన్యానం ప్రతి ప్రసవం అని చెప్పేసి కూడా ప్రతి ప్రసవ రాహిత్యం అంటారు పురుషార్థములు లేనటువంటి స్థితి అంటారు పురుషార్థములు ఉన్నాయంటే దేహం ఉంది దేహ భ్రాంతి ఉంది కర్తృత్వ భ్రాంతి ఉంది అది ఉన్నప్పుడు నీకు అవేమీ లేవు కదయ్యా నేను అదే అని తెలుసుకున్నావు కదా నువ్వు నేను అదే అని తెలుసుకున్నావు ఎందుకు బాధపడతావు ఆత్మలో అజ్ఞానంగా ఉన్నట్టయితే నీకు విషయాల పట్ల భ్రమ ఉంటుంది అప్పుడు ముఖ్యం చెప్పని నువ్వు ఎండుకోవచ్చు అటువంటి భ్రమకి నువ్వు ఎప్పుడు లోనవడానికి అవకాశం లేదు కదా అంతేకాదు సుందరమైనటువంటి దాన్ని నీకు తెలుసు అటువంటిప్పుడు మాలిన్యం పేట దృష్టి పెట్టుకుంటావు కాబట్టి అంతేకాకుండా నువ్వు ఎప్పుడు కూడా అన్ని భూతాల్లో ఉండదు నువ్వేం తెలుసు ఈ భూతములు కేవలం వస్తు వికారం అని తెలుసు తత్వధికారం అని తెలుసు అవి ఉన్నప్పుడు తత్వంగా మూలమైనటువంటి స్థితిలో నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు ఎందుకు వేరే భావంలోకి పెడతావు అది ఆశ్చర్యంగానే ఉంటుంది మౌని అయిన వాడికి అంటారు మౌని మౌన పడిపోయి కాదమ్మా దీన్నే అమ్మ గురించి వ్రాసినప్పుడు రాసిన చిన్న పుస్తకంలో ఒక మాట వ్రాశాను అమ్మ ఏ స్థితి పొందారు అన్నప్పుడు అమ్మ వ్యక్తిత్వం ఏమిటో చెప్పేసి అంటే అక్కడ రాసుకుంటూ వచ్చానమ్మా చైతన్యమే స్వరములో పనిచేస్తుందని గుర్తించి స్వరమును దాటి చైతన్యమునకు మూలమైన శూన్యముతో అచర పరిపూర్ణమైన అఖండ తత్వముతో సంబంధం ఏర్పరుచుకున్నారు ఈ ప్రక్రియలో ఆమె సంకల్ప వికల్పాలు వదిలి మౌనిగాను కాలని బంధించి యోగిగాను అంతర్ముఖమై జ్ఞానిగాను తాను మూలము కాదనుకున్నా వేరు కాదని ఎరుకతో దైవముగాను పరిణమించారు ఈ పరిణామం ఒక మానవుని సామాన్య మానవుని మానసిక స్థితికి అంతుబట్టిన దివ్యమైన ఔద్ధత్యము అని అమ్మ గురించి రాయడం జరిగింది అమ్మ వ్యక్తిత్వంలో ఇప్పుడు మన నిన్న పబ్లిష్ అయిన పుస్తకం చూశారు కదా దానిలో అది చెప్పింది కాబట్టి అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆ వికాసాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆ ఉపాధి నుంచి ఉపాధి రహితమైనటువంటి స్థితిని అర్థం చేసుకుంటున్నప్పుడు నువ్వు సర్వసహా కూడా ఒక మూల వైపుగా నువ్వు చూడగలవు అటువంటిప్పుడు ఆత్మవత్ సర్వభూత అని ఈ విషయం అంతా కూడా భూతములుగానే నీకు తెలియ భూతములుగా కాకుండా ఆత్మగానే తెలియగలదు అప్పుడు కనబడినది చూసేది చూడబడనది కూడా ఆత్మే అని అర్థం అవుతుంది పరిశుద్ధమైంది అని అర్థం అవుతుంది అటువంటి మాలిన్యము పట్ల బలము పట్ల నీకు ఏ రకమైనటువంటి భావం కలగదు భ్రాంతి ఉపకారాలు ఉండవు అని చెప్తూ వస్తున్నారు ఇక్కడ అప్పుడు మా మాయ కూడా ఆత్మ ఆత్మలో నుంచి వచ్చింది అనే మాటకి ఇక్కడ సరిపోతుంది అది కాకుండా ఇంకొకటి లేదు మొత్తం ఉన్నదంతా ఒకటే అనేది ఇక్కడ మాయ స్వరూపం గురించి వేరే ప్రత్యేకించి చెప్పడం జరిగిందమ్మా ఒకసారి రెండు వేల ఐదులో నేను చిన్న పుస్తకం రాయించబడ్డా నా చేత రాయించబడింది అందులో మాయ మహామాయ అని రెండు చాప్టర్స్ డిస్కస్ చేశాను శూన్యం అనే దాని గురించి కూడా ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ పుస్తకం తీసుకొస్తాను చిన్న బుక్లెట్ దాని పేరు ఆత్మ ప్రస్థానము అని అది రెండు వేల ఐదులో నా చేత ఒక మహాత్ముడు రాయించాడు నువ్వు రాయని చెప్పే చెప్పి దానిలో ఆత్మ శూన్యం అనే దాని గురించి కూడా చర్చించడం జరిగింది మహామాయా ఒకటి ఉంటుంది మాయాస్థితి ఒకటి ఉంటుంది అనే వాటి గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది అది రెండు వేల ఐదులో మా హిందూ కుటుంబంగా నేను జరిగింది అది పదిహేను అవి వేదాంత గ్రంథాలు వాటి మహామాయాతత్వం ఉందని చెప్తారు కానీ అంత లోపలికి వెళ్ళి వాళ్ళు పరిచయం చేయలేదు ఈవెన్ అప్పుడప్పుడు అమ్మవారి నామాల్లో కూడా మహామాయా నామం వినపడుతుంది అవును కానీ మహామాయ తత్వం ఏమిటనేటువంటిది చెప్పిన వాళ్ళు ఎవరు లేరు అదమ్మా ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ మీకు రెండు రకాలైనటువంటి స్థితులు కావాలి ఒకటి ప్రబుద్ధత రెండవది ప్రజ్ఞాత్మకత మీరున్న స్థితిని మీరు ఎరుకలోకి తెచ్చుకోవడం ప్రబుద్ధత ఆ స్థితిని అర్థం చేసుకుంటూ దానిని అవగాహన చేసుకుని ఆనందించడం ప్రజ్ఞాత్మకత అప్పుడే మీరు బ్రహ్మముననే భావనతో బ్రాహ్మీమయ స్థితిలో ఉండి మద్భావాన్ని మత్ సంస్థని మీరు అధిగమించి నైష్కర్మ సిద్ధి పొందడానికి అవకాశం ఏర్పడుతుంది అప్పుడే అద్వైతం సిద్ధాంతంగా కాకుండా ఒక అనుభవంగా ఒక ప్రమాణంగా మీరు మీకు రూపొందింది కాబట్టి ఆ భావాలను మనం క్రమంగా ఎలా అర్థం చేసుకుందాం అనే దాన్ని బట్టి ముందుకెడదాం వాస్తవానికి నాకు నిన్న మొన్నటికు మొత్తం పంతొమ్మిది గుంటూరులో అయితే నేను గుంటూరులో కూడా పది రోజుల పాటు ఉన్నాను యాక్చువల్గా ఎందుకంటే రోజు ఇక్కడి నుంచి వెళ్ళడం ఈ ఉంది కాబట్టి అది రెడ్ జోన్ రెడ్ జోన్ కాబట్టి మొదటి ఇబ్బంది అవుతుంది ఉద్దేశంతో ఒకే చోట ఉండి లోకల్ గానే ఉండే అన్ని పనులు చూసుకుందామని నుంచి గుంటూరు వెళ్ళాను వెళ్ళి తెలిసిన వాడు ఉంటాను పది రోజులు ఉన్నా ఆఫీస్ పనులు ఉన్నప్పుడు ఆఫీస్ టైంలో ఆఫీస్కి వెళ్ళాము అందువల్ల పది గంటల కాలం ఆఫీస్కి వెళ్ళాల్సిన పని వచ్చినప్పుడు మీకు మీ దగ్గర చేయలేకపోయేవాడిని అయ్యో అన్నయ్య మీరు చెప్తున్నా జరిగింది ఏమిటని నేను చెప్తున్నా నేను నేను సాయంత్రం మళ్ళీ వచ్చేసాను కాకానికి వచ్చేసాను అక్కడ గుంటూరులో ఇంకా పని అయిపోయింది రెండు పనులు పెండింగ్ లో ఉన్నాయి అవి వాళ్ళ ఆఫీసులో చూసి చేయాల్సిన పనులు అవి మన వైపు నుంచి అవ్వాల్సినవన్నీ కూడా అయిపోయాయి యాక్చువల్గా నేను ఇక్కడ వచ్చేటప్పుడు ఏడు పనులు పెట్టుకొని వచ్చాను అవన్నీ కూడా నాకు ఆరు రోజులు ఏడు రోజుల్లో అయిపోయాయి ఎందుకంటే వీటిలో ఇప్పుడు కొన్ని నేను వ్యక్తిగతంగా దగ్గర నుండి చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి చేసుకోవాల్సిన పనులు కొన్ని ఉంటాయి సో అందువల్ల నేను అందుకే గుంటూరులోనే ఉండి మళ్ళీ రోజు తిరగడం ఎందుకు వీళ్ళు ఎప్పుడు గవర్నమెంట్ ఏ బుద్ధి ఎలా పుడుతుందో వాళ్ళకి ఒకే ఊళ్ళో ఉంటే మనం సందులో నుంచో గొంతులో నుంచి ఎక్కడి నుంచో ఒకటి వెళ్ళి మన మనం చేసుకోవచ్చు అవును అని ఆఫీసులో వర్కౌట్ అవుతున్నాయి కదా ఉద్దేశంతో అలా జరిగింది అనమాట కానీ సాయంత్రం నేను తిరిగి వచ్చాము ఉండి వస్తూ వస్తూ అంజనే ప్రసాద్ గారు కూడా కలిసి నేను పబ్లిష్ అయిన కాపీ మా కొత్తగా వచ్చిన పుస్తకం కాపీలు రెండు ఇచ్చి అమ్మవి అమ్మ అనే పేరు పెట్టాను దాని పుస్తకానికి పేరు Mm-hmm. ఇవన్నీ ఇష్టం లేదు ఎందుకంటే ఆయన అమ్మ అన్నారు కాబట్టి అమ్మ అంతే mm-hmm. Mm-hmm. ఈసారి ఒక వారం రోజుల్లో గ్రేడ్కి వస్తాము uh-huh. అది మిషన్ రిజిస్టర్ చేద్దాం ఇక్కడ uh-huh. అమ్మ మిషన్ అని దాన్ని రిజిస్టర్ చేద్దాం ఇప్పుడు ట్రస్ట్ గా uh-huh. అది ట్రస్ట్ గా రిజిస్టర్ చేయడానికి ముందు ఒకసారి గవర్నర్ గారి పర్మిషన్ కూడా తీసుకుని mm. ఆయన ఆశీస్ కూడా తీసుకుందామని వెరీ గుడ్ ఒక ముగ్గురు వ్యక్తులను కలిసి కూడుకుంటున్నాం కూడుకొని దానిలో భాగంగానే ఇవన్నీ తయారు చేసుకుంటూ వస్తున్నాం ఓకే దాంట్లో చాలా ఉన్నాయి అందరికి చెప్పడం అమ్మా అందరికి చెప్పడం తత్వ చింతన ఇవన్నీ కూడా ఉన్నాయి మిషన్ లో భాగాలు అవునమ్మా దానికి ప్లాన్ చేస్తున్నారు అన్నయ్య దానికి ప్లాన్ చేస్తున్నా అమ్మా అంటే ముందు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మా మెంబర్ రోటరీ రోటరీలో ఐడెంటిటీ ఉన్నవాడు ఉన్నారు డిఫరెంట్ రోటరీ క్లబ్స్ ద్వారా ఊళ్ళకి వెళ్ళి వేరు ఊళ్ళల్లో ఒక్కొక్క వారం ఒక్కొక్క రోజు ముందు రొటేరియన్స్ అడ్రస్ చేసి కొంతమంది పబ్లిక్ లో తీసుకెళ్ళడం తర్వాత వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్స్ లో ఉండే వాళ్ళని కొంతమంది తీసుకుని ట్రైనింగ్ నుంచి ఒక టీమ్ గా తయారు చేయడం ఇప్పుడు క్వశ్చన్ ఏమంటే అమ్మ మీద ప్రమాణ గ్రంథం జీవిత మహోదయ ఒకటే మిగతా లేవు సో మిగతావన్నీ కూడా వేరు వేరు వాళ్ళతో చేసే సంభాషణ మాత్రమే అమ్మ ప్రత్యేకించి ఉపదేశించింది ఎవరు అడగకపోయినా జీవిత మహోదయ ఒకటే అందువల్ల అదే కీలకమైనటువంటి గ్రంథంగా తీసుకుని ముందుకెడదామని మేము అనుకున్నాం చిత్రం ఏమిటంటే దానిలో జీవిత మహోదయంలో మీ జీవితంలో ఏ ప్రశ్న అయినా ఒకటి వేసుకోండి మీ దేనికైనా మంచి కానీ చెడు కానీ ఏదైనా కానివ్వండి జీవిత మహాలు దగ్గర మీకు సమాధానం దొరుకుతుంది నేను గమనించారు అది అట్లా సమన్వయం చెబితేనే అర్థమవుతుంది కదండి మనం ఎట్లా దాన్ని చేసుకోవాలనేది కొంచెం అవతల వాళ్ళకి గుర్తింపుకి వస్తేనే అర్థమవుతుంది చెప్తేనే తెలుస్తున్నట్టు ఇప్పుడు నిన్న వీరితో మాట్లాడుతూ ఆంజనేయ ప్రసాద్ గారితో అష్టావ క్రికెట్లో ఉండాలనే అంశాలు కూడా అమ్మ చెప్పారు మనం మాట్లాడుకుంటున్నాం కదా రోజు అవును అని చెప్పేసి అంటే అటువంటి వేళ మేము చెప్తే చెప్పండి మేము ప్రత్యేకలో వేసుకుంటాం మా ప్రత్యేకలో అన్నారు సరే అండి మంచిది అన్నాను ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఆ బాధలు ఉన్నప్పుడు మార్గం అమ్మ చూపిస్తున్నారుగా అంతే కదండి అవును చూపిస్తున్నప్పుడు అందులో ఆయన ఆవిడ చెప్పారు ఉపదేశం అది అంతకు మించి ఉపదేశం చేస్తారు ఎవరు చేస్తారు అవును అవును ఇప్పుడు కావలసిన మంది అందులోనే ఉన్నప్పుడు అవును ఇప్పుడు మీరు చెప్పిన భ్రాంతి భావం అంతా కూడా అందులో వెళ్ళిపోయిందా లేదా డిస్కస్ చేశారు లేదా అవును వచ్చింది అవును ఇప్పుడు అష్టావకరికతో చెప్పిన భావాలన్నీ అమ్మ డిస్కస్ చేశారు కదా ఎడొచ్చి మనం అష్టావకరించే అనే పేరుతో పెట్టి ఈ విధంగా చెప్తున్నాం కాబట్టి అక్కడ అమ్మాయి స్వయంగా ఉపదేశం చేశారు కర్తృత్వం లేదు నీ కారకత్వం లేదు కారణత్వం లేదు మూడు రేవుకోమన్నారు దీనికి దానికి సమన్వయంగా దాంతో పాటు ఇప్పుడు మీరు నాకు రోజు చెప్తున్నాం యాక్చువల్లీ నేను మళ్ళీ వినటం కోసం రికార్డ్ చేసుకుంటున్నాను అన్నయ్య రికార్డ్ చేసుకుంటాను మీరు కనుక అడిగితే పోనీ అది నేను రాసి పంపించమంటే పంపిస్తాను మీకు మళ్ళీ అర్థం అవుతున్నది అన్నయ్య అర్థం అవుతున్నది అవును అది ముఖ్యమైన పాయింట్ అవును దీనికి ఇప్పుడు మన వాళ్ళకి అర్థం కావాలంటే అన్నయ్య ఇప్పుడు మ్యాగజైన్ లో వేసేటప్పుడు అప్పుడు అంటే పూర్తిగా దానికి దాన్ని మనకి మళ్ళీ మనకు సమన్వయం దీని నుంచి దానికి దాని నుంచి మళ్ళీ మనకు సమన్వయం కూడా చెబితే వీళ్ళు పూర్తిగా ఇది అమ్మ భావ్యాన్ని తీసుకోగలుగుతారేమో అనిపిస్తోంది అది మళ్ళీ బాగుంది ఇది మీరు చెప్పింది బాగుంది మంచి ఆయన కూడా ఒప్పుకున్నారు కాబట్టి మీకు కావాలంటే చెప్పండి ఫస్ట్ రెండు రోజులు మీరు చెప్పినవి ఆరు శ్లోకాలది మటుకు మిస్ అయిందని అది రికార్డ్ చేసుకోలేదు అక్కడ నేను రికార్డ్ చేసి పెట్టుకుంటున్నాను రోజు వింటానికని మళ్ళీ అన్ని అలాగే <laughs> అంతే కదా అంతే జరుగుతుంది అది సక్రమంగా జరుగుతుంది అదమ్మా అట్లాగే మీరు ఏం చేస్తారంటే ఎక్కువగా మరణం మీద దృష్టి పెట్టండి ధ్యానం మీదకి వెళ్ళద్దు మరణం మీద దృష్టి పెట్టండి మరణం చేయడం ద్వారా నువ్వు ఎప్పుడు ఒక భావం భావం యొక్క స్థితిలో ఉంటావు అందువల్ల మరణం మీద దృష్టి పెట్టండి నామం ఎటువంటిది అంటే నామం చాలా గొప్పది నామం మన సెల్ ఫోన్ సిగ్నల్ లాంటిది అది ఎప్పటికే సిగ్నల్ ఇవ్వడంతో నువ్వు రావడంతో నెట్వర్క్ పనిచేస్తుందో నామం యొక్క స్ఫురణ ఉన్నప్పుడు పుణ్యము చైతన్యము రెండు ఇందులో పనిచేస్తాయి కదమ్మా కాబట్టి మీరు ఆ రకంగా ఆలోచన చేయండి ఒకసారి అలాగే మీరు యొక్క ఒకటే అలా సరే అన్నయ్య ఓకే. అమ్మా